అధ్యాయము పదకొండు నారదుండు ధర్మరాజునకు వర్ణాశ్రమధర్మంబులు తెలుపుట అనఘాత్మసకలవర్ణాశ్రమాచారసమ్మతధర్మమేయది మానవులకు ఏ ధర్మమున నరుండిద్ధ విజ్ఞానము భక్తియుబ్రాపించు బద్మజునకు సాక్షాత్సుతుండవు సర్వజ్ఞుడవు నీకు నెరుగరానిది ధర్మమింతలేదు నారాయణపరాయణ స్వాంతులనఘులు శాంతులు సదయులు సాధువృత్తి మెరయుచున్న ఘనులు మీ వంటి వారెద్ది పరమధర్మమనుచు భక్తిదలతురు సృష్టిధర్మరూపమఖిలంబునిరిగింపు వినగనిచ్చగలదు విమలచరిత అనిన నారదుండు ధర్మరాజుంజూచి దాక్షాయణియందు నిజాంశంబున జన్మించి భువన శోభనంబు కొరకు బదరికాశ్రమంబున తపోనిరతుండయ్యున్న నారాయణుని వలన సనాతన ధర్మంబు వింటిని అది సెప్పెదా సకల వర్ణంబుల జనులకు సత్యంబును దయయును ఉపవాసాదిటపంబును శౌచంబును సైరణయు సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును హింసలేమియు బ్రహ్మచర్యంబును దానంబును యథోచిత జపంబును సంతోషంబును మార్దవంబును సమదర్శనంబును మహాజనసేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫలక్రియలు విడుచుటయు మితభాషిత్వంబును దేహంబుగాని తన్ను వెదకి కొనుటయు అన్నోదకంబులు ప్రాణులకుంబంచి ఇచ్చుటయు ప్రాణులందు దేవతాబుద్ధియూనాత్మబుద్ధింజేయుటయు శ్రీనారాయణచరణస్మరణకీర్తనశ్రవణసేవార్చన నమస్కారదాస్యాత్మసమర్పణసఖ్యంబులనిడి త్రింషల్లక్షణంబులుగలుగవలయు అందు సత్కులాచారుండై మంత్రవంతంబులైన గర్భాధానాది సంస్కారంబులవిచ్ఛిన్నంబుగా గలవాడు ద్విజుండు ద్విజునకు యజన అధ్యాపన దాన ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు విహితంబులు రాజునకు ప్రతిగ్రహ వ్యతిరిక్తంబులైన యజనాది కర్మంబులైదును ప్రజాపాలనంబును బ్రాహ్మణులుగాని వారి వలన దండ శుల్కాదులను కొనుటయు విహిత కర్మంబులు వైశ్యునికి కృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులును బ్రాహ్మణకులానుసరణంబును విహితంబులు శూద్రునకు ద్విజశుశ్రూషసేయవలయు వినుకర్షణాదికవృత్తి ఎట్టి కంటెను మేలు యాచింపనొల్లని ఎట్టి వృత్తి ప్రాప్తంబుగైకొని బ్రతుకు కంటెను దినంబును ధాన్యమడిగి కొనుట యాయావరము కంటెనధిక కళ్యాణంబు పరిగయన్నుల ధాన్యభక్షణంబు దిని బ్రతుకు బ్రతుకుగనుట ఎడరుచోట నృపతికీ వృత్తులు దగు ప్రతిగ్రహంబుదగదు తలప ఆపదవసరములనధముడెక్కువ జాతి వృత్తినున్న దోష విధముగాదు వినుము శిలవృత్తియు నుంఛవృత్తియు ಋತಮನಿಯು ಅಯಾಚಿತವೃತ್ತಿ ಅಮೃತಮನಿಯು ನಿತ್ಯಯಾಜ್ಞಾವೃತ್ತಿ ಮೃತಮನಿಯು కర్షకవృత్తి ప్రమృతమనియో నెన్నుదురు అట్టి వృత్తుల జీవించుట మేలు వాణిజ్యంబు సత్యానృతంబనియో స్వవృత్తి నీచసేవయనియో బలుకుదురు సర్వేదమయుండు బ్రాహ్మణుండు సర్వదేవమయుండు క్షత్రియుండు బ్రాహ్మణ క్షత్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబుగాదు దమమును శౌచముదపమును శమమును మార్దవము నృపయు సత్యజ్ఞానక్షమలును హరిభక్తియుహర్షము నిజలక్షణములగ్రజాతికి అధిపా శౌర్యము దానశీలము ప్రసాదము ఆత్మజయంబు తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మమునర్థముగామమున్ బుధాచార్యముకుందసేవలును సత్కృతియుం వరితోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీవరశేఖర రజచిహ్నముల్ ధర్మార్థగామవాంఛయు నిర్మలగురుదేవ విప్రనివహార్చనముల్ నిర్మదభావము భ్రమదము శర్మకరత్వమును వైశ్యజనలక్షణముల్ స్థేయములేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేషులన్మాయలు లేకడాయుటయు మంత్రము సెప్పక పంచయజ్ఞముల్ సేయుటయున్ ధరామరుల సేవయు గోవుల రక్షణంబునన్యాయములేమియున్ మనుజనాథ ఎరుంగుము శూద్రధర్మముల్ निलयमुवाटिञ्चि निर्मलदेहि यै शृङ्गारमे पृद्वुजेयवलयु सत्यप्रियालापचतुरयै प्राणेषु चित्तम्बुप्रेमरञ्जिम्पवलयु दाक्षिण्यसन्तोषधर्ममेधादुलदैवतमनिप्रियुदलपवलयु नाथुडे पद्धति नडतु नापद्धति नडचि सद्बन्धुलनडपवलयु मार्दवमुनवति किमज्जन भोजनशयनपानरतुलजरुपवलयु विभुडुपतितुडैन विलदि पातिव्रत्यमहिमभुन्युजेसिमनुपवलयु तरुणितन ప్రాణవల్లభు హరిభావంబుగభజించియతడును భజించియతడును దానున్ సిరికైవడి వర్తించును హరిలోకమునందు సంతతానందమునన్ ఉపవాసంబులు వ్రతములు దపములు వెయ్యేల భక్త దైవతమని సాధ్వికి నృపవర దుర్లభములేదు నిఖిల జగములం మరియు సంకరజాతులైన రజక చర్మకారక నట బురుడ కైవర్తక మేడ భిల్లు రఘునంత్యజాతులేడూరకును చండాల పుల్క సమాతంగజాతులకును నాయాకులాగతంబులైన వృత్తుల చౌర్య హింసాదులు వర్జించి సంచరింపవలయు మానవులకు ప్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబులని వేదవిదులైన పెద్దలు చెప్పుదురు కారుకారుణ దున్నెడు క్షేత్రంబులావుచెడు చెడు అందుజల్లిన బీదంబులు నిస్తేజంబులయ్యుండి లెస్సగనం కురింపవు నిరంతర ఘృతధారావర్షంబున దహనంబునకు దాహకత్వంబు శాంతింజెందు అందువేల్చిన హవ్యంబులు ఫలింపవు తద్విధంబున అనవరతకామానుసంధానంబున కామోన్ముఖంబైన చిత్తంబు కామంబులందనిసి నిష్కామంబై విరక్తి నుందుంగావున సత్వస్వభావంబు తోడనెప్పుడు దప్పక నిజవంశానుగత విహిత ధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నుండు జాతిమాత్రంబున పురుషునివర్ణంబు నిర్దేశింపలేరు శమదమాదివర్ణలక్షణ వ్యవహారంబుల అని నారదుండిట్లనియే